నిద్దురలో కనిపిస్తే కల అంటారు మెలకువలో చూపిస్తే భ్రమ అంటారు రోజంతా నిన్నే తలిచ మొత్తంగా నన్నే మరిచ ఆనందం అంచుల్లోన నా నీడను చూసానే అదృష్టం నీ రూపంలో ఈనాడే ఎదురయ్యిందా కవ్వించే తను చూపులో నా శ్వాసను బంధించే నిద్దురలో కనిపిస్తే కలంటారు మెలకువలో చూపిస్తే భ్రమ అంటారు ఈ ఆతృతే ఓ నీడలా వెంటాడే ఇలా ఎందుకో ఈ పరవశం ఓధారలా పొంగిందే అందుకో అనుక్షణం నీ చంతే చేరాలని నీకే మనసివ్వాలని కోరిందే నీ ఆనతి ఆరాటమే నా పేరే జపించనే మదిగదినే స్పృశించనే మన్నించు నా మనవిని నిద్దురలో కనిపిస్తే చూపిస్తే కలంటారు మెలకువలో చూపిస్తే భ్రమంటారు ఏ కాంతమే ఈ కాంతకు దాసోహమే తెలిపిందే ఆ నవ్వులే పూల సంద్రమై నన్ను ముంచెత్తెనే గాఢంగా ఏకాకిగా నాగమనం సాగించగా వాలానే ని ముంగిట అందించు నాలనా ఏ జంటకి కనపడని మరో జగం నీకోసం సృష్టించనే నీ ప్రేమకు ఈ బానిస నిద్దురలో కనిపిస్తే కల అంటారు మెలకువలో చూపిస్తే భ్రమ అంటారు రోజంతా నిన్నే తలిచ మొత్తంగా నన్నే మరిచ ఆనందం అంచుల్లోన నా నీడను చూసానే అదృష్టం నీ రూపంలో ఈనాడే ఎదురయ్యింద కవ్వించే తన చూపుల్లో నా శ్వాసను బంధించే